Thank you name, thank you name. Hallelujah, thank you thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. I వదనాలు వేసాయా వదనాలు తండ్రి వదనాలైనా స్తోత్రం ప్రభు కృతజ్ఞతలైన thank you Jesus thank you Lord ప్రభు తాను అప్పగింపిన రాత్రి ఒక రెట్టెనెత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి విరచి ఇది మీ కొరకు విరబడిన నా యొక్క శరీరం దీన్ని తీసుకున్నప్పుడల్లా జ్ఞాపకం చేసుకోమని ఏసుక్రీస్తు ప్రభు చెప్పండి పరిశుద్ధులకు దేవా మీకు వందాలనైనా ప్రభావ మేము ఇంకనూ పాపులమైనగా మా కొరకు ఈ లోకంలోకి వచ్చినారు ఆయన అవును ప్రభావ మేము పొందాల్సిన గాయాలు మీరు పొందినారు ప్రభా మేము పొందాల్సిన మరణాన్ని మీరు చేస్తున్నారు ప్రభా ఓ ప్రభా మా పాపంలోను శాపంలోని రోగంలోను వ్యసనంలోను ఆ యొక్క కలవరిశీలను మీరు భరించినారు మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు దాన్ని బట్టి మీకు వందాలు ప్రభా మీ శరక్తంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అందులో పాల్పొందుతుండగా ప్రభా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె రొట్టె కాసాలు చేతి పైకి తెచ్చండి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరణించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ ఇడనాడని ప్రేమదీ ఎన్నడూ ఎడబాయని ప్రేమ ఇడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ఆ ప్రకారమే భోజమైన ప్రేమట ఒక పాత్ర ఎత్తుకుని కృతజ్ఞత చెల్లించి ఇది మీ కొరకు చిందింపబడిన నా యొక్క నూతన నిబంధన రక్తం దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు చెప్పింది పరశురగు దేవ మీకు వందాలు ప్రభావ నైనా యొక్క కలువరిశిలలో ప్రభావ మా పాపంలను భరించిందైనా ఓ ప్రభావ మీ యొక్క రక్తపు బోటు సమస్తం మా కొడుకు కార్చబడింది నైనా అది మేము ఈ క్షణం జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ రక్తంలో సమస్త పాపములను కడిగే శక్తి ఉంది రోగం నుంచి వెదలగల్పించే శక్తి ఉంది ప్రవ్వా అపవిత్రతను అసహించుకునే శక్తి ఇందులో ఉంది ప్రవ్వా అటువంటి మళ్ళీ రక్తంలో మేము పాల్పొందుతుండగా మీ యొక్క నడిపింపు మాకు అందరికి అనుగ్రహించమని ఏ నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పాత్ర కోసం చెప్పగించండి ప్రేమ మనము కంటే బలమైన ప్రేమది నన్ను చేయించే ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నయేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నగై మరణించి జీవమిచ్చి జయమిచ్చి నగమై మంచి నగై మరణించి జీవమిచ్చి జయమిచి తన మహిమనిచి ఆశ్చర్యమైన ప్రేమ స్తోత్రం ప్రభా పరిశుద్ర మీకు వందాలనైనా ప్రభా మీ యొక్క శరక్తంలో పాల్పొందే యోగ్యతను భాగ్యాన్ని అందరికి అనుగ్రహించినారు మేము పరిశుద్ధంగా జీవించాలని సేపడండి తండ్రి రోషంగా మీ పౌరుషం కలిగి ప్రభావ మీ పక్షంగా నిలబడే బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ముఖ్యంగా ప్రభావ మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా అనేకల జీవితాలలో ప్రభావ ఆ యొక్క రక్షణ అనుభవాన్ని మేము తీసుకొని రావాలా ప్రభా అనుగ్రహించే వాళ్ళు మీరేనైనా కాబట్టి నైనా ఆ రీతిగా మమ్మల్ని అందరూ నడిపించండి తండ్రి ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రార్థన అంశానికి విజయం అనుగ్రహించి మీరే మహిమనందమని ఏ స్వీకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి పాట పాడతారు వస్తుందా ప్రభు యేసు క్రీస్తు ప్రేమలు అనే పాట పాడదాం కొత్త పాట నేర్చుకుంటుంది ప్రభు యేసుక్రీస్తు ప్రేమను పీలచుచున్నాడు ప్రభు యేసుక్రీస్తు ప్రేమతో పీలచుచున్నాడు ప్రయాసభారము నాపై విడుమన్ ప్రియుడు ప్రయాస పిలచుచుండే ప్రయాసభారము నాపై విడుమని ప్రియుడు ఏసు పిలచుచుండే ఆహా అది ఎంత భాగ్యం ప్రభు ఏసు నన్ను ప్రేమించెను ఆహా ఆహా అది ఎంత భాగ్యం ప్రభు యేసు నన్ను ప్రేమించను మార్గము సత్యము జీవామగు ప్రభు యేసు సేవలో సాగెదము మార్గము సత్యము జీవామగు ప్రభు యేసు సేవలో సాగెదము నేనే లోకమునకు వెలుగును చీకటి శక్తులను ఛేదింతును నేనే లోకమునకు వెలుగును చీకటి శక్తులను ఛేదింతును జీవపు వెలుగులో ప్రవేశించుడే అని ఏసు ప్రేమతో పిలచూచుండే జీవపు వెలుగులో ప్రవేశించుడే అని ఏసు ప్రేమతో పిలచూచుండే ఆహా ఆహా అది ఎంత భాగ్యం ప్రభు యేసు నన్ను ప్రేమించను ఆహా ఆహా అది ఎంత భాగ్యం ప్రభు యేసు నన్ను ప్రేమించను మార్గము సత్యము జీవామగు ప్రభుయేసు సేవను సాగెదము మార్గము సత్యము జీవమగు ప్రభుయేసు సేవను సాగెదము నేనే జీవపోటను నేనిచ్చు నీళ్లను త్రాగుడి నేనే జీవపోటను నేనిచ్చు నీళ్లను త్రాగుడి జీవపు గగ చేయుదును అని ఏసు ప్రేమతో పిలచుచుండే జీవపు గగ చేయుదును అని యేసు ప్రేమతో పిలచుచుండే ఆహా ఆహా అది ఎంత భాగ్యం ప్రభు యేసు నన్ను ప్రేమించను ఆహా ఆహా అది ఎంత భాగ్యం ప్రభు యేసు నన్ను ప్రేమించను మార్గము సత్యము జీవామదు ప్రభు యేసు సేవలు సాగెదము మార్గము సత్యము జీవామదు ప్రభు యేసు సేవలు సాగిదము నేనే మోక్ష ద్వారము నా యొద్దకు వచ్చిన క్షమింతును నేనే మోక్ష ద్వారము నా యొద్దకు వచ్చిన క్షమింతును పాపము శాపము పాపెదను అని ఏసు ప్రేమతో పిలచూచుండే పాపము శాపము కాపెదను అని ఏసు ప్రేమతో పిలచూచుండే ఆహా ఆహా అని ఎంతో భాగ్యం ప్రభు ఏసు నన్ను ప్రేమించెను ఆహా ఆహా అది ఎంత భాగ్యం ప్రభుయేసు నన్ను ప్రేమించెను మార్గము సత్యము జీవమగు ప్రభుయేసు సేవలో సాగదము మార్గము సత్యము జీవమగు ప్రభుయేసు సేవ సాగదము ప్రభుయేసు ప్రేమ ప్రేమతో చూచున్నాడు ప్రభు యేసు క్రీస్తు ప్రేమతో పిలచుచున్నాడు ప్రయాస బాధము నాపై విడుమని ప్రియుడు యేసు పిలచుచుండే ప్రయాస బాధము నాపై విడుమని ప్రియుడు యేసు పిలచుచుండే ఆహా అది ఎంత ఎంతో భాగ్యం ప్రభు యేసు నన్ను ప్రేమించెను ఆహా ఆహా అది ఎంతో భాగ్యం ప్రభు యేసు నన్ను ప్రేమించెను మార్గము సత్యము జీవమను ప్రభు యేసు సేవలు సాగదము మార్గము సత్యము జీవమను प्रभु यीशु से भरोसा हिलम हालेलुया అపరాధ నడిపిస్తారు అదే అపరాధ నడిపిస్తారు సాక్ష్యం ఇందులో దేవుడు నన్ను నిలబెట్టినట్టు నేను మీటింగ్ నేను ఇంతకుముందు బ్రదర్ వాళ్ళకి నేను ఫోన్ చేసి మాకు మీటింగ్ కావాలని టూ థౌసండ్ ఫిఫ్టీన్లో మేము ప్రార్థన గురించి బ్రదర్ ఫోన్ చేస్తే బ్రదర్ వాళ్ళు వచ్చారు మనోజ్ గారు సిస్టర్ వచ్చారు ఫస్ట్ సార్ ఏమో ఇద్దరు పిల్లలకు వచ్చారు తర్వాత సిస్టర్ వచ్చారు అయితే అప్పుడు మేము మీటింగ్ పెట్టించుకున్నాం అన్నమాట మాకు ఈ ప్లేస్ అంతట్లో ఇక్కడ అపార్ట్మెంట్స్ పడ్డాయన్నమాట ఈ సైడ్ అయితే ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి దారి రావాలని ఆ రోడ్డు తీయాలన్నట్టు మా ప్లేస్ లో నుంచి మొత్తం కూలగట్టేసాను కూలగట్టిన తర్వాత ఇక మేము ఆ పక్కన వాళ్ళ ఇల్లు కూడా మొత్తం రోడ్డు కింద వాళ్ళు కూలగొట్టేదాకా ఉంది అంటే అది గవర్నమెంట్ లో లేదు కానీ మీరు సొంతంగా ప్లాన్ చేసుకున్నారు అంటే ఇది వరకు మాకు పొలాలు ఉండేవి అయితే ఆ ప్లేస్ అంతా ఇక అప్పుడు మా పొలం నుంచి వెళ్ళింది కాబట్టి అప్పుడు పొలాలు ఇప్పుడు పొలాలన్నీ వెళ్తున్నాను తీసేసి అంతా ఇప్పుడు మొత్తం ఇల్లు కట్టబడింది బాగుంటుంది అయితే ఆ స్థలము మళ్ళీ తిరిగి మేమే తీసుకున్నాము మా ప్లేస్ మేము తీసుకున్నాము అంటే మీరందరూ అనుకుంటాను అది గవర్నమెంట్ గవర్నమెంట్ది గవర్నమెంట్ తీసుకోవాలి అన్నట్టు వాళ్ళు ఆ ప్లాన్ తోటి గవర్నమెంట్ లేదు అసలు కానీ అది తీయాలని అందరూ గోడ కూలగొట్టాను కూలగొట్టిన తర్వాత మాకు ఏం అర్థం కాలేదు కానీ బ్రదర్ ఫోన్ చేసి పిలిపించి మేము మీటింగ్ ఇద్దరు అయితే వాళ్ళు కూడా వెళ్ళారు పక్కన వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ కోర్టులో అయ్యారు అక్కడ బాధించిన తర్వాత వాళ్ళు కోర్టులో నేను ఇల్లు అయితే నేను తీసేయను ఇంత నేను కూడగొట్టడానికి నాకు ప్లాన్ లేదనేసి వాళ్ళు మానేస్తున్నారు తర్వాత ఇది మాకు దేవుడు ప్రార్థనలు పెట్టిన తర్వాత మాకు అట్లా అట్లా అని అనుకున్నది సక్సెస్ కాలేదు వదిలేసింది వదిలేసిన దానికి అట్లనే ఉండిపోయింది ఇంకా నేను ఇంకా ఊర్లో కూడా ఇంకొక ప్లేస్ ఉన్నది మా అత్త అది రెండు వందల అరవై గజాలని అక్కడ చెప్పి నేను తెప్పించినా అన్నమాట ఆ పాతది అనమాట అయితే మా మామ మీరు చిన్నగా ఉన్నప్పుడు మా మామ చనిపోయారు మా ఆయన అయితే అప్పుడు ఇల్లు అక్కడ చిట్టాల వాళ్ళకి అమ్మేసుకొని ఇల్లు కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత ఆ ఇల్లు వాళ్ళ చిట్టాలకు అమ్మినందుకు వాళ్ళ చిట్టాలకు ఏం చెప్పారంటే కట్టుకుంటే మీరు కట్టుకోండి ఒకవేళ అమ్మితే వేరే వాళ్ళకి అమ్మొద్దు మాకే ఇవ్వాలని అట్లా వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేసిండ్రు మా చిట్టాలకి అమ్మినందుకు కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు మాకే ఇవ్వకుండా మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు ఎక్కువ రేట్ అమ్మేసుకుంటే మా అత్తమ్మ అనేది మా ప్లేస్ మాకు ఇవ్వాలా వేరే వాళ్ళకి ఎట్లా అనుకుంటారు అనేసి ఊరికే అడిగేది అయితే అప్పుడు కూడా నేను ఇంట్లోనే తెప్పించినప్పుడు ఈ ఫంక్షన్ కూడా అందులోనే పెట్టాను పెట్టిన తర్వాత ఎన్ని ఏళ్ళ తర్వాత నేను మూడేళ్ళు అవుతాను చూపించుకొని మొన్న మొన్న మా అత్తమ్మ మా అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ తీసుకొని ఇల్లు పట్టుకున్నాను దేవుడు గొప్ప కార్యం చేసింది మా పట్ల మాకు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా దేవుడు అద్భుతాలు చేసింది అలాంటి దేవుడు ఇంకా మా పట్ల ఇంకా గొప్ప కార్యం చేసింది ఇంకా మా మా ప్రాంతంలో ఇంకా దేవుడు మా ప్రాంతాన్ని ఇంకా అనేక కార్యాలు జరిగించారు మనం ఇంకా సాక్షి బిడ్డగా నిలబెట్టి ఇంకా ఆయన సేవలో వాడుకోవాలండి దేవుని ప్రార్థిస్తున్న దేవునికి మమ్మల్ని అంటే మా సాక్షి సంఘం కూడా దేవుడు ఇచ్చేయండి నాకు నాకు సంఘం లేదు సంఘం వచ్చిపోయిన తర్వాతనే సంఘం స్టార్ట్ చేస్తాను దేవుడికి ఎంత ఇల్లు కట్టని ప్లాన్ ఉంది దేవుడు ఆ పైన చేర్చి అనుకుంటామని అనుకుంటాను అండ్ అసలు నేను చేర్చి దేవుడు ప్రజలకు వెళ్ళి మాకే దేవుడు